ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్ వెళ్ళి యోగా క్లాస్ వెళ్ళారనుకోండి యోగా క్లాస్ వెళ్ళుంటాను నేను పద్మాసనంలోనే కూర్చోలేదు మనస్సు కనుక విషమంగా ఉంటే ఇలాంటి కూర్చోవడమే కష్టం కూర్చోలేదు సో ఎవరితో ఆఫీసులో ఎవరాలు చించుకొచ్చాను అనుకోండి రాగా ఎవరాలు మొహం అని భార్య ఉంటుంది అంటే మూడ్ క్యారీస్ టు హోమ్ అదేవిధంగా మీరేమో మనసులో కల్మషాన్ని పెట్టుకుని పూజాగృహంలో ప్రవేశించారనుకోండి ఆ కల్మషము క్యారీస్ అయితే పూజాగృహం సో మీరు బాహ్యంగా maybe doing a few things but మనస్సు మాత్రం అలాగే కొనసాగిపోతుంది అదే అలా కాకుండా రోజంతా పవిత్రంగా స్వధర్మ స్వకర్మానుష్ఠానం ఆ డ్యూటీ నేను చేసుకుంటూ ప్రసన్నంగా గడిపి ఎవరితోటి చెట్టకుండగా కొట్టకుండగా జగలాడకుండగా ఇంటికి ప్రసన్నంగా వచ్చి స్నానం చేసి దేవుడి గృహంలో అనుకోండి మనసు ఎలా ఉంటుంది ప్రసన్నంగా సో నువ్వు ఏం చేయాల్సి ఉంటుందంటే కేవలం ఆత్మవిద్యాన్ని చేసేస్తానంటే బట్టి అయింది మనసు బ్రహ్మజ్ఞానం తెలిసేసుకున్నా అంటే అయితే మన ధర్మాన్ని సుమంగళ జీవితం అంతా కూడా మంగళమయం అయిపోవాలి ధర్మబద్ధం అయిపోవాలి జీవితంలో ఏ అంశంలోనూ కూడా అధర్మం అనేది ప్రవేశించాలి ఈ చేతులతో అధర్మం చేయను ఈ కాళ్ళతో అధర్మం చేయను ఈ వాక్కుతో అధర్మం చేయను అనే స్థితి నువ్వు చేరుకుంటే నీ మనస్సు నువ్వు చెప్పినట్లు ఎలా ఉంటుంది నీవు ఏ కర్మలు చేసినా పరమేశ్వరాత్మనమస్తు అని అనగలిగే యోగ్యత దానికి ఉంది విధంగా కర్మలు చేయాలి ఈశ్వరాత్మవస్తు అని అనగలగలదు ఆ కర్మలు మనం చుట్టకాటి పరమేశ్వరాత్మవస్తు అనగలరా అనలేదు మరైతే చుట్టకాలం కానీ మేము అంటాం ఒక ఓకే చూడలేదు మనం చేయాలి లంక కూర్చుని ఈశ్వరాసం వస్తాం వదలరా అనలేదు మరైతే టాపు ఆ టాపుకు వెళ్ళి ఈశ్వరాసం వస్తాం వదలరా అనలేదు తప్పు కాదు తప్పు కాదు సరే నువ్వు ఈశ్వరాసం వస్తాం అడగలరా అనలేదు అయితే పెట్టదు ఎలాంటి ఇలా తప్పు అంటే ఏంటంటే మన రోజంతా ఇంక ఏంటో మామూలు ఈశ్వరాత్మ వస్తువు అనాలే కర్మ ఏది చూసుకోవాలి ఉద్యోగం ఉద్యోగం ఈశ్వరాత్మ వస్తువు అని అంటారు ఉద్యోగం చేస్తాం ధనాన్ని తీసుకొస్తాం కుటుంబాన్ని పోషిస్తాం సమాజానికి ప్రజానాన్ని కలిగిస్తాం మన కావాల్సిన కూడా ఏదో ముందు వేసుకుంటాం దాంతో ఈశ్వరాత్మోత్సవం అనేది అభ్యంతరం బిజినెస్ చేస్తాం మనం చేస్తాం అది ఈశ్వరాత్మోత్సవం అక్కడ ఏదైనా బిజినెస్ మీద అలా అలాగే ఉన్నాయి అయితే మరి సో ఆయన అంటారు శ్రీకృష్ణాత్మ వస్తు అనేది ఒక ఒక యాసిడ్ టెస్ట్ ఆ యాసిడ్ టెస్ట్ నేను నా భార్య విజ్ఞప్తికి వెళ్ళాము శ్రీకృష్ణ వస్తూ కావచ్చు so that is the assistance స్లోగా జీవితాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి అప్పుడు నీ మనసు ఎలా చెప్తే అలా ఉంటుంది సో దేశాన్ పుణ్యాశ్రయేత భక్తై తర్వాత నువ్వు నువ్వు అనేక చోట్ల తిరుగుతూ ఉంటావు అడిగి స్థలాలు ఎటువంటి ఉండాలో తెలిసిన అది పవిత్ర దేశం కావాలి పవిత్ర దేశం అంటే ఏంటంటే కాశీ రామేశ్వరం ఆయన అలా డిఫైన్ చేయట్లేదు కాశీ రామేశ్వరం పవిత్ర దేశాలు మౌలికంగా అవి కూడా అసలు పవిత్ర దేశాలు ఎందుకు అయ్యాయో అని చెప్తున్నాడు ఎక్కడైతే మహాత్ములు జ్ఞాన బోధ ఆత్మ విచారము పవిత్ర కార్యములు ఉంటాయో అది పవిత్ర దేశం కాశీ ఆ విధంగానే పవిత్రమైంది అక్కడ వ్యాస మహర్షో అలాగే మరో మహర్షో ఎవరో ఉండి అక్కడ తపస్సులు చేసి అక్కడ జ్ఞానాన్ని బాగా దృఢంగా ప్రవర్తన చేసిన కారణంగా కాశీ పవిత్రమైంది ఋషికేశు అలాగే పవిత్రమైంది ఏదైనా అలాగే పవిత్రం అవుతుంది మనం ఆ పని చేయడం మానేసాం అనుకోండి అది తన పవిత్రతనే క్రమంగా కోల్పోతుంది కాబట్టి ఏ దేశంలో సాధు సంగతి ఉంటుందో బ్రహ్మ సదస్సు అంట అంటే ఇలాంటి బ్రహ్మ విచారం కలిగేటువంటి స్థానానికి బ్రహ్మ సదస్సు ఉంటుంది సో ఏ దేశంలో ఆత్మ విచారము తర్వాత ఇటువంటి సాధు సంగతి ఉంటుందో ఆదేశముని ఆశ్రయించలేము ఎందుకంటే మనిషి సోషల్ యానిమల్ సోషల్ గ్రూప్ లేకుండా మనిషి జీవించలేదు ప్రతి వాళ్ళు కూడా తమ తమ సోషల్ గ్రూప్స్ బిజినెస్ టీమ్ ఉన్నారనుకోండి ఏ విధంగా business association lorry owners association వెంటనే దేవాలయం అలా శివాలయంగా సో ఇచ్చాము for association people go by association ఆఖరికి diabetics also they have association piano association ఉంటుంది so man is social animal very good thing అలాగే సో మనం కూడా social group provides a comfort to the mind ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది సోషల్ గ్రూప్ అది అవసరం so what kind of social group you should have సత్సంగము అనే సోషల్ గ్రూప్ నువ్వు పెట్టుకోవాలి తర్వాత ఎవరినైనా చూస్తే మనిషిని కానీ పశువుని కానీ చూస్తే వాడి ఎందుకు రాజద్వేషాత్మకమైన బుద్ధిని కలిగి ఉండరాదు నామకృష్ణాలు ఎక్కడ వస్తాయి నామరూపాలు నామకృష్ణాలు నువ్వు నామరూపాలు మాత్రమే చూస్తే ఒక మనిషిని చూసామనుకో వీడు నోట్లలో ఐదు ఐదు ఇంకో మనిషిని చూస్తే ఈ దేనివి ఇక్కడ తుమ్మి ఈ దేనివి తుమ్మి లాస్ట్ టైం నాకు వాడికి ఎవరాడైంది వీడు మనకి శత్రువు ఇంకో మనిషి చూస్తే వీడు మనకు కావాల్సిన ఈ రకంగా సమాజాన్ని అంతా డెవలప్ చేసేసుకుని కేవలం మనుషులనే కాకుండా ప్రాణులను ఇతర పదార్థములను కూడా ఆ విధంగా నువ్వు చూసుకున్నంత కాలము నీకు ఆత్మవిజయాలు ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు కూడా ఈ కేటగిరీలోనే వేసేస్తారు ఈ దేవుడు మానవుడు ఆ దేవుడు మూడు అలా అలా ఒక డివిజన్ ఇంకో డివిజన్ ఈ దేవుడు మోర్ పవర్ఫుల్ ఆ దేవుడు లెస్ పవర్ఫుల్ అని ఇంకో దేవుడు అంతా పిచ్చి ఏదో పిచ్చి అని దేవుడు లెస్ పవర్ఫుల్ మోర్ పవర్ఫుల్ ఏంటంటే ఇప్పుడు సముద్రం ఈ సముద్రం లెస్ ఇంపార్టెంట్ ఆ సముద్రం ఇంపార్టెంట్ సముద్రానికి లెస్ చేసుకోవాలి చిన్న నుయ్యేనో కాలం అంటే కంపేర్ చేయొచ్చు కానీ సముద్రాన్ని ఏం కంపేర్ చేస్తారు మనకి మన స్థాయికి సంబంధించి చెన్నై కంటే అలాగే దేవుడు పవర్ఫుల్ అంటే పవర్ వేస్తాడు తిరుపతి దేవుడు చాలా పవర్ఫుల్ అంటే కళాహస్తి దేవుడు మాత్రం అంత పవర్ఫుల్ సో మీ భేద బుద్ధి కామరూప బుద్ధి దేవుడి కూడా వెళ్ళిపోతుంది అలా ఉండకూడదు మా వేద సర్వభూతేషు బహిరంతరపామృతం సమస్త ప్రాణులలో లోపల నేనే ఉన్నాను నన్ను కనబడటమే ఆపాము కప్పు వేయబడున్నాను నేను చేత కప్పు వేయబడున్నాను నీ నామంకు బుద్ధి చేత కప్పు వేయబడున్నాను ఈ క్షేత్రాత్మనిచాత్మానం యథాక్రమరాశయ ఈ మనస్సు ఎంత పవిత్రంగా ఉండాలంటే ఆకాశం ఎంత పవిత్రంగా ఉంటుందో అర్థం ఆకాశంలో పొల్యూషన్ ఉంటుందా ఉంటుంది అట్మాస్ఫియర్ పొల్యూషన్ ఉంటుంది ఆకాశంలో పొల్యూషన్ ఉంటుంది space is not polluted air is polluted కాబట్టి ఆకాశమూర్తి స్వచ్ఛమైన మనసును నిర్మణం చేసుకొని అదే rospy దిశలastype రూపస్తంభం గెకకున్నా కూడా ఆ పరమేశ్వరుని యొక్క వికృప్తతన్ యాప్తమైయున్నది అని దారుదొష్టాం కాక బ్రహ్మనే ఉపకбед తేనే దక్షతయే దియతయే కోల్మ శివ బ్రహ్మరుదాన ఒక అయోగ్యుడని నిచ్చెనత యతైం మొగనమరుదానోర స్వేమ్రోనే చోరుదానీ బ్రహ్మన్యే దమగతగాని అచ్చే స్ఫులింగతే జడ పదార్థాన్ని ప్రస్తావనమిస్తున్నారు సూర్యుడు కానీ నిప్పు రేణువు మిడుగురు అంటున్నాను నిప్పుకి చెందిన రేణు వస్తుంది నిప్పు రేణువు నిప్పు కణము అది కానీ వీటన్నిటి ఎందు సామర్థులు ఇప్పుడు ఆ అగ్ని యొక్క స్వరూపం తెలుసున్నవాడు నిప్పు కణము సూర్యుడు ఉపాధిని బట్టి ఇది చాలా చిన్నది అది చాలా పెద్దది వాటి స్వరూపంలో రెండు ఒకే శక్తి అదేవిధంగా సమస్త ప్రాణములను కూడా ఒకే ప్రాణశక్తి ఒకే విజ్ఞాన శక్తి ప్రకాశిస్తూ ఉన్నది ఆ శక్తి విడుగలు వరుతారు ఆ రెండింటి వీర్యంలో వాడిను కూడా సమానముఖంగా ప్రకాశించే విజ్ఞాన శక్తియే పరబ్రహ్మ ఈశ్వరుడు అని ఆ విధంగా దక్షిణ మీకు చేపనైతే అప్పుడు ఏమైపోతుందో తెలుసునా బద్ధాం పుంసో భావయత అచిర ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ ఆయన చెప్తున్నారు మనిషి మూడు సమస్యలతో బాధపడుతూ ఉంటాడు స్పర్ధ అసూయ తిరస్కారము అహంకారం విత్ రెఫరెన్స్ టు అదర్స్ మొదటి మూడు విత్ రెఫరెన్స్ టు హిమ్సెల్ఫ్ అహంకారం very high class psychological analysis ఇప్పుడు మనకంటే గొప్పవాడు ఎదుర్కొన్న వాడు వస్తున్నాడు మనకి తెలుసుకున్నవాడు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నాడు వాడు అసూయ మనకంటే తక్కువ స్థితిలో ఉన్నాడు వాడు ఎందుకు తిరస్కారము మనతో సమానమైన స్థితిలో ఉన్నాడు వాడితోటి స్పర్ధ ప్రపంచం అంతా ప్రపంచంలో ఉంటే తక్కువ ఎక్కువ సమానం చేస్తున్నాం ఏమో తిరస్కారం పెట్టాం ఒకరికి స్పర్ధ పెట్టాం ఒకరికి అసలు పెట్టాం మరి ఏమిటి నాకు నేను ఆనందకారం So the whole situation is right for degeneration. ఈ స్థితి నుంచి బయటపడాలి ఇవి నాలుగు ప్రతి వాడికి ఉన్నాయి don't think that few people have it others don't have it అందరికీ ఉన్నాయి ఈ శోకాలు సాధు సాధ్యమే హ్యావ్ దట్ నాలుగు లక్షణాలు వీటి నుంచి బయటపడాలంటే మీరు సైకలాజిస్ట్ అసూయ ఉండరాదు అని ఈ గోడ మీద స్వార్థం ఉండడం అని ఆ గోడ మీద రాసుకుంటే బయటపడలేదు నా ఎలాగో పెట్టుకోవడము అంటే చూడు నీకంటే తక్కువ వాడు నీకంటే ఎక్కువ వాడు నీకు సమానమైన వాడు ముగ్గురు ఎందు ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు ఈ తక్కువ ఎక్కువ సమానం ఎక్కడి నుంచి వచ్చింది నామరూప బుద్ధి నుంచి వచ్చింది నామరూప బుద్ధిని నీవు పక్కన పెట్టి ఒకే ఈశ్వరుని ఎప్పుడు దర్శించావో తక్కువ అనేది ఎక్కువ అనేది సమానం కాబట్టి స్పర్ధాసూయ తిరస్కారం మూడు పోయాయి కుక్కను చూడగానే అనే శ్రీకృష్ణుడు కుక్కలు కూడా ఈశ్వరుడు కేటగిరీలో వేసారు రా అంటే చీచి అనుభూతి కాదు తిరస్కారం కాలేదు పోయింది తిరస్కారం అదే ఈశ్వరుడు ఈ దేహంలో కూడా ప్రకాశిస్తున్నాడో నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఈ దేహంలో ఉండే క్రియాశక్తి అంతా ఈశ్వరుడే ఈ గాలి విడిచిదేవడం నేను కాదు ఆ ఈశ్వర శక్తే గాలి విడిచిపెట్టింది ఈశ్వర శక్తే గుండె కొట్టుకునేది ఈశ్వర శక్తే కానీ ఈ చేతితో ఇక్కడ పెట్టింది మాత్రం నేను అది దాన్ని కూడా నువ్వు కాదు నేను అనిపించింది అలా అనిపిస్తే తప్పు ఏ క్రియాశక్తి గుండెను కొడుతుందో గుండె కుటుంబింప చేస్తుందో ఆ క్రియాశక్తి మాట్లాడుతుంది నేను వాడయా అయితే ఇంకా అంటానే ఉంది మహాత్ముడు ఎదురుకుండా టేప్ మాట్లాడుతూ ఉంటే అవి ఇరుకటి ఆ టేపు లో కొంత జ్ఞానం ఉన్నది ఆ మెషిన్ తిరుగుతోంది ఆ జ్ఞానం వాడిస్తుంది వస్తుంది ఇరుకటి పెద్ద speak I look at myself exactly the same way. అంటే అక్కడ అహంకారం అనేది సుతరాము లేదు ఆ జ్ఞానం అది ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు అనుగ్రహం చేసి ఈ బుద్ధి నుంచి వచ్చింది ఈ వాంగింద్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడే సో ధ్రువమాఖ్యానంలో వస్తుంది ఎవరైతే సకల ప్రాణశక్తులను వ్యాపించి ప్రకటింప చేస్తున్నాడో ఆ పరమేశ్వరులను నేను నమస్కారం చేస్తున్నాను ధ్రవస్థుతి ప్రధాన శ్లోకం ధర కాబట్టి వాగింద్రియ ఈశ్వరుడు వాదింద్రియం అనకాలంలో బుద్ధిశక్తి ఈశ్వరుడు బుద్ధి బుద్ధిమదాస్మి అని అన్నాడు ఆయన మరైతే బుద్ధి ఈశ్వరుడైతే వాక్య ఈశ్వరుడైతే వాడాలి వాడామై I am the witness at the best are there is no I other than the ఈశ్వర ఈశ్వరుని స్వరూపం తెలిసిన వాడికి ఈ నాలుగు లక్షణాలు ఉండవు ఎవరికైతే ఈశ్వరుడి యొక్క తెలియదో ఈశ్వరుడు ఎక్కడ ఈ కూర అప్పుడు ఒకడు ప్రగతిలో ఉన్నాడు ఒకడు దక్షిణ దిక్కులో ఉన్నాడు మరొకడు ఒకడు లేని తూర్పులో ఉన్నాడు మరొకడు అలాగే stand point you can say all that you can say అలాగే stand point but what you say is not final so ఈ రకంగా ఈశ్వరుని ఎక్కడో ఒక గా కుక్కబెట్టేసి మన చుట్టూ ఇంకా ఈశ్వరుని పెట్టుకోకూడదు ఎందుకంటే ఈశ్వరుని రెడ్యూసెన్స్ ఫ్యాక్టర్ ఆ చుట్టూ కూడా బాత్రూమ్ లోనో ఈశ్వరుడు బెడ్రూమ్ లో ఈశ్వరుడు అంటే నమస్తే ఏదైనా పూజాగృహంలో ఈశ్వరుడు ఉంటే ఓకే ఈ understand sir we understand please arrangement మిగతా మన వరకు మనది మన సమస్యలు మనవి లేకపోతే స్పర్ధ సూయ తిరస్కారము అహంకారము మనకు ఇది ఉంటాయి ఈ నాలుగు మనం నిలబెట్టుకున్నంతసేపు సమాధి చిత్తశుద్ధి మనస్సుని పరిశీలించక సాక్షి ఇవన్నీ స్థితిపడుతుంట అలా పైకి వెళ్తూ ఉంటాయి అని వర్కౌట్ కాదు కాబట్టి you look at the whole problem from the stand point clean up your mind, make it as clean as Akasha, and then notice the art mind. Then you will know in a, in a, in a glimpse you will know that you are Satchidananda. ఎందుకంటే నువ్వు సత్యనారాయణ ఎప్పుడు అయ్యావు ఆ సత్యాన్ని నువ్వు గుర్తించడమే ఆలోచిస్తున్నావు ఒక రకమైన లైఫ్ స్టైల్ అంతని కేవలం ఒక అభ్యాసం పొద్దున వరంగా సాయంకాలం వరంగా అంత మాత్రమే నిర్దేశించడంతో ఆగిపోకుండా ఒక లైఫ్ స్టైల్ అంతని కూడా ఒక క్లీన్ స్ట్రక్చర్ లో ఇది ఈశ్వరీయ వ్యవహారమో కాదా దానికి ఆ పేరు ఆ స్ట్రక్చర్ లో కూర్చోబెట్టి కళాత్మకంగా నిరూపించి శ్రీకృష్ణుడు బోధిస్తాడు భగవద్గీత సరే పెద్ద బోధ మానసికంగా ఏకాదశి మాటలు పనిచేస్తున్నాం నడుస్తూ ఉంటుంది సో ఆ తర్వాత ఇంకా నాకు స్టోరీ స్టోరీ దగ్గర ఇబ్బంది అవ్వకూడదు స్కంధంలోనే ఉన్నాను ఇంకా ముప్పై అధ్యాయంలో పన్నెండో శ్లోకం అంటున్నాను సో ఈ యాదవులందరూ కూడా వాళ్ళు ఈ ముసలాన్ని అరవై చేశారని చెప్పారు కదా వాళ్ళందరూ ఏం చేశారంటే ఓ రాత్రి ఆ ఓనకాయ పార్టీ ఒకటి చేసుకున్నారు సామ్ దాని ముందు ఎంత పూర్వాప సందర్భంగా ఉంటుంది ఆ వల్ల రేపు నేను మీకు చెప్పను వాళ్ళ పార్టీ ఒకటి చేసుకున్నారు ఆ పార్టీలో మధువుని బాగా పాలన చేశారు సో లిమిట్ మొత్తం పాఠం చేశారు అదే శ్రీకృష్ణుని యొక్క అనుయాయులు ఎలా ఏం చేశారంటే దిష్ట విధ్వంసత సో వినాశకాలే విషమీకృతులు సో ఆ దైవం చేత వీళ్ళ వృష్టి వినాశాన్ని పొందినది బాగా అహంకారంలో ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఏం చేశారంటే మహాపానాభిమక్త మహాపానము పానము మహాపానం అంటే మహాపానము అంటే లా ప్రొలాంగ్ పార్టీ అయింది అన్నమాట సో ఆ మహాపానం చేసేసి అందరూ వీరులే అందరూ యుద్ధ వీరులే యుద్ధంలో నిష్ణాతులే చాలా అహంకారంగా ఉన్నారు సో వాళ్ళతో వాళ్ళకి ఏదో వెళ్ళాలి ఎందుకు వచ్చింది జరగాలంటే ఊరో తాము డెవలప్మెంట్ ఆడియే సీన్ ఉన్న వాళ్ళకి ఎందుకు డెవలప్మెంట్ ఏం ఎందుకు ఏదో ఇప్పుడు సూర్యుడు ఉదయించబోతున్నాడు అని మనం అంటే కాదు సూర్యుడు కాదు ఉదయించేది చంద్రుడు రా ఉదయించేది అని మనం అంటారు దాన్ని డెవలప్మెంట్ ఎవరన్నా ఒకరికొకరు గుర్తించుకుంటారు అంతే వీడు సూర్యుని చూపు చంద్రుని చూపు ఎక్కడో సో ఈ పొగల రాత్రి అనే ఇష్యూని దెబ్బలాడేసుకుని సరిపోటేసుకుంటాం సో తాగుబోతుల గురించి ఏం చెప్పగలము ఇది ఎల్లాడుకున్న వాళ్ళు ఎవరో తెలుసుకోండి ప్రద్యుమ్న సాంబం ప్రద్యుమ్నుడు సాంబుతో దెబ్బలాడుతున్నాడు యుద్ధి చూడండి వారు ఎంత క్లోజ్ కజిన్స్ అందరూ కజిన్స్ ఏమన్నా అక్రూర భోజవు అక్రూరుడు భోజుడు అనిరుద్ధ కాశ్యకి వేదతడు ఇదంతా ఒకరినొక కొట్టేసుకుంటున్నారు సుభద్ర సంగ్రామజితం సుభద్రుడు సంగ్రామజితు సుచారు గదవు సుచారు గద అందరూ శ్రీకృష్ణుడే కదా వేదలో చాలా మంది శ్రీకృష్ణుని ఓన్ రాసుకుంటారు ఎవరెవరు చేసొచ్చు కొంతమంది మీరు ఎవరు తక్కువ చేసేస్తారు కొడుకు వీడు జామోదు కొడుకు వీడు నచ్చిన నాచిన దిగి కొడుకు వీడు అలా చేస్తున్నట్టు అని చెప్పేస్తారు నేను I did not prepare all Sumitra సుమ సుమిత్ర సుమసుడు వీడు ఒకరినొకరు కొట్టేసుకుంటారు పుత్రాయుధ్యం వికృతి కొడుకు వలస వారు తండ్రి వలస వారు జగాడుతున్నారు చిన్న నాన్న నాన్న ఇంకా వీళ్ళందరూ ఒకరినొకరు కొట్టేసుకుంటారు రాహుహిష్ట సోమరుతో స్వస్త్రీయ జ్ఞానం దౌహిత మానవులతో కూడా పితృయ ప్రధాన చిన్న మాతుల మేనమావం సో అందరూ బంధువులే దీర్ఘాయుధి బంధుత్వాలు వీళ్ళందరూ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు పెళ్లిళ్ళు అయినప్పుడు ఊళ్ళో ఆడపిల్లలు అందరూ బంధువులు చేరిపోతారు ఇటువైపు రెండు వందల మంది బంధువులు అటువైపు రెండు వందల మంది బంధువులు పేదలో ఒకటిగాడు వాళ్ళలో ఆడపిల్ల మగవాళ్ళు చూసి వీళ్ళు కృష్ణ వదిలేస్తాడు దాంతో ఈ రెండు వందల మందికి ఆ రెండు వందల మంది కోడలపై బంధువులు అయిపోతారు అక్కడ ముందు ఏం తత్వం ఉంటుందో ఇప్పుడు అర్జెంట్గా పొందలేదు వాళ్ళలో ఏదైనా తేడా వచ్చిందనుకోలేదు ఎవరాడేసుకుంటాం తీసుకునే ఉంటాం ఇలాంటివి సో అలాగే వీళ్ళు ఎవరాడేసుకుంటే వచ్చి ఇది దేశంతో తర్వాత శస్త్రాలు వస్త్రాలు ఇవన్నీ ఒకరి మీద ఒకటి ప్రయోగం చేసుకుంటున్నారు ఆఖరికి వాళ్ళకి కింద కూడా బాణం తీసేసి అది నాగేశ్వరం ఇంకో బాణంతో పూర్తి చేయడం ఇలా ఎవరాడేసుకుంటున్నారు ఆఖరికి ఇంకా శస్త్రాలు వస్త్రాలు శస్త్రాలు దొరకకపోతే ముష్టి జట్టులు లేకుండా ముష్టులతోటి ఒకళ్ళు వాళ్ళు పిడిగుద్దులు కొట్టేసుకుని వాడు ఎత్తు మీద రా కొట్టేయడం వాడు పడికి పట్టుకుంటే వాడిని రాదు కొట్టేయడం ఇలా వెళ్ళాలనుకుంటున్నాం ఇంకేదేమి ఆ బ్రహ్మశాపం ఒకటి తోడైంది వీళ్ళు స్పర్ధ పురోగతాలు ఈ రెండు అంశాలు కలిసి వాళ్ళ క్షయం నిన్నే ఎలాగంటే ఎవరో కొద్దిమంది బతికి బయటపడారు ఆ హాల్లో నుంచి సో ఎలాగంటే వైనవోమ్యం యథార్థం కొన్ని ఈ వెదురు గంపం కొన్ని వేల వెదురు గడలు అలా నిలుచుంటాయి అవి ఈ వెదురు గడలు ఈ దానికి ఇటువంటి ఉంచుకుంటే వాటిలో డ్రై పార్ట్స్ ఉండి అది ఒకదానికి ఒకటి రాకుండా వచ్చి అక్కడే నిప్పుకుంటుంది మీరు పైనుంచి తీసుకెళ్లి నిప్పు ఎక్కర్లేదు అక్కడే పుడుతుంది నిప్పు వీడు ఎదురవడానికి కావాల్సిన కారణం బయట నుంచి వచ్చిందా లేదు మాలో నుంచే వచ్చింది ఆ నిప్పు అక్కడే పుట్టి సో ఎక్కడ పుట్టిందో దాన్ని తగలబెట్టేయడం నిత్య యొక్క లక్షణం ఈ స్పర్ధ ద్వేషం ఆశ్రయ నాశనం అంటారు కొన్ని ఏం చేస్తాయంటే ఆశ్రయాన్ని భద్రం పెట్టుకుని ఇతరాన్ని నాశనం చేస్తాయి కానీ నిప్పు ఇతరాన్ని నాశనం చేసిందో లేదో ఆశ్రయాన్ని మాత్రం ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది ద్వేషం కూడా తిరిగే సో స్పర్ధ క్రోధము ఇది ఆశ్రయ నాశాన్ని చేసేటువంటి లక్షణాలు సో అభినందంలో బయలుదేరినటువంటి ఈ యాదవ విషయాన్ని ది క్రక్స్ ఆఫ్ యాద్ అంటే the the cream of Yadava వంశము ఆ రాత్రి వాళ్ళందరూ సమాధి మొదలైన ఎవరు నిలవలేదు శ్రీకృష్ణుడు మాత్రం ఆయన అన్ని తెలుసుకునే ఉన్నాయని ఎవరో సమాజాలు ఎక్కువ వస్తున్నారని కాదు ఆయన దివ్య దృష్టి చేద్దాం ఆయన అన్ని ఈశ్వరుడు కదా అన్ని తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన ఈ డిజ్నాట్ ఏం ఈ అఖండ స్వరూపం మీకు ఎక్కడా కనపడదు కనపడదు వరాకృతం అని చెప్పారు బలరాముడు ఆయన ఏం చేశాడు అంటే సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు బీచ్ లో కూర్చున్నాడు ఇలా పద్మాసనంలో కూర్చున్నాడు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో మానవ ధ్యానాన్ని సత్యాన్ని మానుషం లోకం సంయోగి ఆత్మానమాత్మ బుద్ధిని ఆత్మ చైతన్యం విలీనం చేసేసి దేహత్యాగం చేసింది రామదేవ ఆరోగ్య ఈయన అధిగమనించాడు బలరాముడు త్యాగం చేశాడు దేహాన్ని అని దేవకి సహా అధిగమనించాడు ఆయన ఏం చేసేదంటే ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళాడు పిప్పలం అనేది ఎక్కడికి వదిలిపెట్టుకుంటారు వృక్షం అనుకోవాలి సో నిషకాల సరోపస్తే పుష్టి మాతాద్య పిప్పలం ఆ పిప్పలం కింద ఆ రాము మొదట్లో కూర్చున్నాడు కూర్చుని నడు వెళ్ళడానికి చేసి ఓ కాలు మీద ఇంకో కాలు పెట్టి ఈ కాలు ఇలా ఆడిస్తున్నాడు సో కృత్వరం దక్షిణే పాదం కుడి త్వరపై ఎడమ కాలను పెట్టి కూర్చున్నాడు ఆ కాలు పద్మము వలె ప్రకాశిస్తూ ఉంటాడు సో ఈ ముసలాన్ని మిగిలిపోయిన దాన్ని బాణానికి పెట్టుకున్న కిరాకుడు ఉన్నాడే వాడు అలా అడిగేసేస్తాడు ఈ కాలు ఇలా ఎవరికి పాలన ఆ పాలన ఇలా ఇలా ఉంటే వాడు చూసి అది మృగము ఒక లేడీ యొక్క చెవియో లేక మరో అవయవమో అనుకున్నాడు మిగతా భాగం అంతా కూడా ఆ పిప్పల వృక్షం చేతను ఆ వాన చేత కప్పబడిపోయి ఉంది కనబడలేదు కేవలం ఈ పానమే కనబడుతోంది అది కూడా వాడికి ఎలా కనపడింది ఒక జంతువు యొక్క అవయవంగా మార్చింది ఆ కలయికను బట్టి ఆ జంతువు ఒకటి ఉంది అని అనుకున్నాడు అనుకునే వాడు ఏం చేసేదంటే ఏ బాణానికి ఆ ముసలాం యొక్క శకలాన్ని ఫిక్స్ చేసి ఉన్నాడో అదే బాణంతో కొత్తగా మ్యాచ్ చేసుకున్నాడు కదా మంచి షార్ప్ ఉంది ఆ బాణంతో ఇక్కడ పాదం ఉంటే దేహం ఆ పక్కనే ఉంటుంది కదా వారు ఆ రకంగా ప్లాన్ చేసి కొట్టేశారు కొట్టేస్తే ఆ వాహనం వచ్చి ఆయనకి తెలియదు తగితే వాడు దగ్గర వచ్చి చూసి శ్రీకృష్ణుడు కూర్చుని ఆ వాహనకు దెబ్బతింది అప్పుడు అజానత కృతపిదం పాపేన ఒక సూచన గుర్తుపెట్టి ఎందుకంటే ద్వారకాండకు సర్వ జగత్తులకి కూడా సర్వ జన్మని కూడా ఎంతో ప్రేమకు చూసి ఉంటాయిగా వాడైనా ఆయన తెలియని వాడు ఎవరున్నాడు ఆ రూపంలో చూడగానే అయ్యో శ్రీకృష్ణ నేను క్షుంద్రోయ నేను ఇంకొకరిలోనూ మృగవనుకున్నా నా బుద్ధిమండి అయిపోయినా ఏమీ నాకు ఎప్పుడు ఇలా చెందేదేమో నాకు ఆరోగ్యంగా ఉంది నేను కొట్టేశాను ఆయన అంటాడు నువ్వేం చెందదే దీంతో నీకు అసలేం లేదు జన ఉత్తిష్ట భయపడదు ఎందుకంటే కామహేష కృతోహిమే ఇది నేను దైవవశం అలా ఉన్నది and I also gave my consent to the course of events నీ తప్పేం లేదు పైగా అంటున్నాడు ఓం మదన్ జ్ఞాప నేను నేను ఆశీర్వదిస్తున్నాను నీవు నీ జీవితం అయిన తర్వాత నీవు స్వర్గానికి వెళ్తావు స్వర్గం యాది సుకృతి నా పదం పుణ్యం చేసిన వాళ్ళు చేరుకునే స్వర్గానికి చేరుకుంటావు కానీ ఎవరో మహాత్ముని కట్టుకుంటుంది కొట్టేసో లేకపోతే నుంచి కొట్టేసో ఆ పాపం నరకానికి వాడు ప్రేమ లేదు కానీ పాప ఉంటుంది నువ్వు నరకానికి వెళ్ళవు ఎందుకంటే దీంట్లో నీ పురుషకారం వల్ల జరిగింది కాదు నీ ఇచ్చిచేత నీ కర్తవ్యం జరిగింది కాదు ఏదో నీకు నీకు నిమిత్తమైన వస్తే సో ఆ ఈవెంట్స్ లో నువ్వు నిమిత్తంగా ఉన్నావు నేను నేను ఆశీర్వదిస్తున్నాను నీకు నరకయాత్ర ఉండదు నువ్వు వెళ్ళిపో అని పనులు చేశారు వస్తే ఈ లోపల ఈయన రథాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి తోడ్చు వచ్చినటువంటి దారుకహ అనే సాధి వాడు వచ్చాడు వచ్చి ఆ మయాన్ని కొత్తనే జగన్ చేసుకుని ఎదిగేస్తున్నాను ఈ ప్రభుత్వం ఏమిటి రత్నం ఏమిటి ఈ జగన్ ఏమిటి వాటి స్వయంగా అని వాడు వచ్చి కారణం పడ్డాడు అంటే ఆయన వెంటనే వాడితో చెప్తాడు శ్రీ భగవాన్స్కంగమిష్యత అంటే ఎక్కడున్నా వెళ్తుంది ఇక్కడ నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను నువ్వు ఇంద్రప్రస్థానికి భగవాన్ వాళ్ళు ఉన్నారు వంతు మొత్తం అంటే ఎక్కడ నేను మొత్తంతో నొప్పుతోనే కదా అంటే తోనే తర్వాత ఇంకేమైనా మొత్తం బాగా నువ్వు నేను ఉపన్యాసాలు నేను ఉపదేశాలు చెప్పుకుంటా విన్నావా లేదా విన్నా సరే మరైతే ఆ ధర్మాన్ని ఆచరించు భక్తి జ్ఞానము అన్నింటినీ కూడా ఆచరించు నువ్వు పెద్దవాడిని అయినావు పెద్ద వయసులో ఇంకా ఉద్యోగం చేసుకోవాలనక్కర్లేదు కాబట్టి నీవేం చేస్తా అంటే ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని మాయాశక్తి యొక్క రూపమే తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని తెలుసుకో భక్తిని ఆశ్రయించు స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండు జ్ఞానిష్టం కలిగి ఉండు ఆత్మస్వరూపం నుండి నిష్టం కలిగి ఉండి మీ ఆయుధాన్ని పూర్తయ్యే వరకు ఈ శేష జీవితాన్ని ఈ వృద్ధ జీవితాన్ని ఆత్మంగా తపస్సు చేసుకుంటూ గడిపేసే ఇంద్ర ప్రస్తుతం వెళ్ళిపోయి చుట్టుపక్కల వెళ్ళడంతో ఉండద్దు అని ఆయన కాపీ చేశారు పరిక్రమ్య కృష్ణం పునః పునః మూడు సార్లు ప్రదక్షిణ కదా అంటున్నాడు చాలా పెట్టుకున్నాను సంయోజ్యాత్మైకాత్మానం పద్మనేత్రేణ్యమేరయత్ ఆయన కూడా ఇంకెవరెవరికి చేయాల్సినటువంటి విడుదలనే అయిపోయాయి కనుక ఆయన ఏం చేశాడంటే మన బుద్ధిని ఒక ఉపాధిని బట్టి ఒక బుద్ధి ఒకటి సంప్రాప్తమైంది కదా ఆ బుద్ధిని ఆత్మస్వరూపమునందు విలీనం చేస్తున్నారు మళ్ళీ ఆత్మనిష్టే జ్ఞానైనా ఆత్మనిష్టే చేయాలి భక్తులైనా చేయాలి సాక్షాత్తు ఆ ఉపసంహారం ఉపాధిని ఉపసంహారం చేసేప్పుడు దానిని చేయాలి ఎందుకంటే మనిషి వాడు వారి స్వరూపం లేహం కాదు వారి స్వరూపం తెలివి చైతన్యం ఆత్మ దాని ఎందుకు నిష్టమే కలిగి ఉండదు తప్ప మరో ఉపాయం లేదు దేహాన్ని చూసుకుంటూ అయ్యో ఈ దేహాన్ని రోగం వచ్చేసింది ఇదేమో శిథిలమైపోయింది అని చూసుకుని మరణించడం అన్నది తెలివితేట కాదు అది ఎలాగో శిథిలమైందే ఏ ఉపాధి అదే పరిస్థితి సో ఆయన పద్మయేత్రేంజ పద్మము వంటి కన్నులను మూసుకున్నాడు అంటే సూర్యుడు అప్పగించారని అర్థం పద్మం అంటే అర్థానికి సూర్యుడు అప్పగిస్తున్నాడు జ్ఞాన సూర్యుడు అప్పగిస్తున్నాడు ఏ శరీరము ఏ రూపాన్ని ఏ దివ్యమంగళ విగ్రహాన్ని సమస్త ప్రాణులు సమస్త జనులు కూడా ఎంతో ప్రేమతో దర్శించి ఆరాధించినారో ఆ శరీరము ఆయన త్యాగం చేసేస్తున్నారు అలా కళ్ళు దేహ త్యాగం చేసేస్తున్నారు ఏమి ఉండవు కాదు లేదు సో ముందు ఆ పుష్పవృష్టి కురిసినవి సత్యము ధర్మము వివేకము కీర్తి సంపద అనే ఐదు అంశములను ఆయన ఈ అవతారంలో భూలోకములను ప్రతిష్ఠించినాడు అంటే అంత పవిత్రమైన అంతటి ధర్మబద్ధమైన ధర్మము స్థాపించినటువంటి ఉపాధి ఆ ఉపాధి ఎప్పుడైతే నేలకూడినదో అప్పుడు ప్రకృతి కూడా ఉపయోగించి పుష్పములను దేవతలు పుష్పములను అభివృద్ధించినారు అక్కడ శ్రీకృష్ణుని యొక్క వసుదేవో గ్రసేనో కవి అభివృద్ధించి ఉన్నారు అంతా రివర్సన్ తర్వాత శ్రీకృష్ణుడు తర్వాత వసుదేవ ఉపదేశం వీళ్ళందరూ జీవించున్నారు సో ఈ దారుకుడు ఏం చేశాడంటే ఈ వసుదేవుడికి ఉగ్రసేనుడు వాళ్ళ కాలంలో పెట్టాడు వాళ్ళ కాలంలో పెట్టి అయ్యా ఇది జరిగిందని చెప్పారు దేవకీ రోహిణి దైవ కృష్ణ రామాపశ్యంత దానికి కృష్ణుడు లేడు రాముడు లేడు తర్వాత ఆ కొంతకాలానికి వాడు కూడా దేవత్యాగం చేశారు ద్వారకని సముద్రము సుమారు కొద్ది చాలా తక్కువ టైంలోనే మొత్తం ద్వారకమంతా కూడా ముంచి వేసినది హరినా చెప్తాం హరిగా సముద్రానికి లక్ష్యం ముంచి పారేసింది మరి ఉన్నంతసేపు ఆ సముద్రాన్ని సముద్రం దరిదాపులకు రాకుండా తన తన కంట్రోల్ లో తాను ఉన్నది అది లేని వాళ్ళకని సముద్రం ఉంచేసి తనలో విలీనం చేస్తుంది అక్కడతో ఏకాదశి అంటే ఆల్ గుడ్ థింగ్స్ సంతులనండి ఆల్ గుడ్ శ్రీకృష్ణ అంత అంతకంటే గొప్ప బెటర్ థింగ్ ఏదైనా ఉంటుందండి ప్రపంచంలో అంత మధురమైనటువంటి ఆనంద పూర్ణమైన ఆకర్షణీయమైన అవతారము అది ఇంకా మళ్ళీ ఎక్కడా ఉండదు ఆ అవతారం అందరినీ గొప్ప అవతారం చేస్తాం ఆ దృష్టిని స్వంతమేనండి ఇక శీర్షక ఉపాధ్య ద్వారసంలో నాలుగో అధ్యాయం రెండో శ్లోకం శీర్షకం అంటున్నారు వంతు రాజన్ నరిష్కేతి ఓ రాజా ఇంకా ఏమనుకుంటున్నావు నేను చచ్చిపోబోతున్నాను అని అనుకుంటున్నావా එතකොට ආත්මනිෂ්ඨ ආත්ම ස්වરૂපමයින මාර්ග වෙනාදන වෙනවා අනුභව වරිදවතුකේ ධාරමන බවද පසු බුද්ධි නිමාන්ගේ නෝ ඉතා පසු පසු කියන්නේ එහම කොටේ කරලා කියන්නේ කියනවා ආහලන පසු උනකොලේ පසු කුස්තිලා දෙහම බාක් කියන්නේ මම දෙනවා කියලා මම හිතුවා. දැන් දෙකක් යනවා ඉස්සරහ. ඒක වහනතර මොකද මොකක්ද කියන්නේ අරපන්. කමෙන් ගන්න නෑ. ආ නැතම මුදල් වලට අදෝනවා මොකද බලන්න හදන්නේ අපැත්තේ ඉතින් වගේ අර කටේ කියලා කරනවා. ඒවා කියන්නේ කොහොමද සංස්කෘතිය? මොකක්ද කියන්නේ? මොකද මම කරන්නේ කොහේ? එන්නේ දෙකෙන් ගන්න කොහේ? මොකද රටේ මේ වගේ කරන්නේ. ආ වගේ කරන්නේ దాంట్లో విలీనమైపోయింది పదిహేను రోజులు ఆకలి వాడు కూడా తిండి వాడు కూడా ఇంతటి టేబుల్ వేసుకుని వీలైనంత మెయింటైన్ చేసి తర్వాత నిమ్మడంగా ఉంటుంది ఒక అనుకోండి వాళ్ళు లేదా కాబట్టి ఎంత కడుపులో ఆటంగా ఉన్నా ఆమె వివేకం ఏంటి సో మనిషి అంటేనే ఆ వివేకం కలవాలి ఆ వివేకాన్ని మరింత పెంచుకోవాలి కానీ ఆ పశుస్థాయికి దిగదానిపోకూడదు కాబట్టి దేహ తాదాత్మ్యము పశు బుద్ధి అది నీకు ఉండదు ఈ ఎందుకంటే ఇంత శాస్త్రాన్ని నువ్వు అధ్యయనం చేసేవు కనుక నీకు పశుబుద్ధి ఉండదు కాబట్టి నేను చచ్చిపోబోతున్నాను అనే బెంగ నీకు ఉండదు ఈ పాటికి నువ్వు ఆ బెంగ నుంచి బయట పడిపోయి ఉంటావు ఇంతకీ నువ్వు ఎప్పుడూ పుట్టలేదు నా జాత రాగభూత ఒకప్పుడు లేవు నీవు అనే స్థితి లేదు నీవు పుట్టలేదు సో నీవు దేహానికి కావు దేహంలో ప్రకటమయ్యే చైతన్యాన్నే లక్ష్యసి నీకు మరణం లేదు అంచేతనే అయ్యా నాకు మరణించి నన్ను రక్షించండి అనే ప్రార్థన పరీక్ష మహారాజు శుభమహర్షిని చేయదు శుభమహర్షి కూడా నేను శుద్ధులవాడిని యోగిని మహా తపస్యాన్ని మహర్షిని నీకు మరణం నీకు లేకుండా నేను నీ బాధ్యతలను కూడిస్తాను అనే మాట ఆయన అనుకోడు అడగడు ఆయన అది ఎందుకంటే ఆత్మకి మరణాలు లేదు సో ఒకటే భిన్నే యథాకాశ ఆకాశస్య యథాపురా సో ఆయన క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి ఆ సత్యాన్ని మలుస్తున్నారు కొండ పగిలినది ఒకటే భిన్నే ఇప్పుడు కుండ ఉన్నంతసేపు ఘటాకాశము అనేది ఒకటి ఉంటుంది మీరు ఆలోచించండి నేను ఏదో జోక్ చేస్తున్నాను కాదు మనం కొన్ని ఘటం కాదు ఘటాకాశాన్ని కోరుకుంటుంది ఘటాన్ని మనం కోరుకోవాలి ఇప్పుడు ఆవకాయ పక్కన పెట్టుకున్నప్పుడు ఘటన కోసం పెట్టుకుంటాం కదండి సో అప్పుడు కొనేది మనం కొనేది ఘటానా ఘటాకాశానా ఘటాకాశాన్ని కొనుక్కుంటాం ఎందుకంటే మనం ఆవకాయ ఘటం చుట్టూ అలాగే ఉద్యోగం కింద అదుతామా అలాగేం కదా ఆ ఘటంలో ఆకాశంలో ఆవకాయ పెట్టుకుంటాం so what you need what you want is ఘటాకాశ please note the fact suppose ఘటంలో ఆకాశం లేదనుకోండి కొనుక్కుంటారా మీరు సపోజ్ మన ఘటాన్ని తయారు చేసి దాని లోపల అంతా మట్టి పెట్టేసి ఫిక్స్ చేసేసారు ఘటం చాలా బాగుంది చాలా బరువుగా బాగుంది అది కొనుక్కుంటారా ఘటము అనేది ఏది లేదు ఉన్నది మట్టి మట్టికి కొంత ఆకాశాన్ని తనలో ఇచ్చుకున్న సందర్భంలో దానికి ఘటమని ఒక ముందు పేరు ఒకటి పెట్టుకున్నాం సరే ఇది వేదాంతుల యొక్క విచారము ఆ విచారం అలా పెట్టి ఘటాకాశాన్ని మీరు కొనుక్కు తెచ్చుకున్నారు మీకు కావాల్సిన సూట్ కేసు కొనుక్కున్నారంటే దాని ముందే ఆ ఫోను అవి కాదు మీరు కొన్నది దాని లోపల వీడి ఉన్న ఆకాశాన్ని మీరు కొనుక్కున్నారు అంతేకానే ఇది చిన్న సూట్ కేసు అది పెద్ద సూట్ కేసు వచ్చేది అంతేగాని ఆ ఫోను ఆ స్క్రాప్లు ఆ పిన్నులు they are not important as they are not important in numbers first so ఘటముపగిలినది అంటే ఘటాకాశం ఏమైనది జటాకాశము పగిలిపోయింది ఎన్నో జటాకాశము పగలేదు ఏమైందండి మహాకాశంలో ఆకాశ వాస్తవంలో అక్కడ ఏంటి అవలేదు ఆకాశము ఆకాశము అయినది ఆకాశం ఆకాశం అవ్వడం ఏమిటండి ఒకటి మొదలడం కానీ ఆకాశం ఆకాశం అవ్వడం ఏమిటి సరే పోనీ ఆకాశము ఆకాశముగా ఉన్నది ఇప్పుడు సరిపడింది మరైతే మృత్యు దేనిలో మృత్యు ఇంకా మృత్యు మరి ఘటం పడుతుంది మట్టి పడిందా ఘటం పడుతుందా మట్టి పడిందా అనడానికి వెళ్ళారు ఏమిటి అక్కడ పడింది మీ మనస్సులో పెట్టుకున్న ఒక రూపం మట్టి మట్టిలాగే ఉంది ఆకాశం ఆకాశంలాగే ఉంది ఏమిటి పోయింది ఏమిటి అంటే రూపము నామము అంతకుముందు దానికి ఘటం అనే పేరు దానికి రూపం ఇప్పుడు ఘటం అనే పేరు లేదు రూపం అంతే అవుతుంది పంచభూతాలు పంచభూతాలు అలాగే ఉన్నాయి వాటి ఎందుకంటే చైతన్యం చైతన్యంలాగే ఇది ఇది ఇదియే అది అదియే ఏమిటైంది మృత్యు నేను మృత్యు మృత్యు అనేది కేవలము అజ్ఞానం యొక్క మనస్సులో కల్పన తప్పించుకోలేదు మనస్సు సృష్టిస్తుంది దేహము అనే భావనని మనస్సే సృష్టిస్తుంది పంచభూతముల సమ్మేళనానికి మనస్సు దేహం అనే ఉపయోగిస్తుంది ఆ సమ్మేళనం విఘటితమైనప్పుడు మనస్సే దానికి మరణము అనే పేరు ఇంకా మంచి ఏమీ లేదయా పైగా నువ్వు గుణపత్రాత్మా స్వయం జ్యోతి నీవు ఆత్మస్వరూపుడు దానికి మరణం లేదు స్వయం ప్రకాశపతి వ్యక్తావ్యక్తయం పర బోత్ మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ ఈ అపియర్ ఇన్ ది ఆత్మ చైతన్యములో ఇది బియాండ్ మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ ఎలాగా నిద్ర అన్మానిఫెస్ట్ జాగ్రత్త అవస్థ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ స్టేజ్ టైం బాగుంటుంది manifest state time bound both states are time bound and ఆత్మ చైతన్యము it is beyond these two ఆకాశ ఇవ జాతాక సమస్త జగత్తుకి ఆధారం అయిపోయింది ఆకాశం ఆత్మ కూడా ఇదే రూప అది వినాశము లేనిది అనంత విభు సర్వవ్యాపకము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏమమాత్మానమాత్మత్వమాత్మనై వాము శత్రుభో మహారాజా నీ మనస్సుని నీ నీ ఆత్మ నీ బుద్ధిని ఆత్మ చైతన్యములందు విలీనం చేసుకోవాలి ఆత్మనిష్ట కలిగి ఆత్మనే ఈశ్వరుడు బస్ వాసుదేవ వాసుదేవుడు వాసుశాసన దేవ నేను అర్థం లేక ఆత్మరూపుడుగా ఆ వాసుదేవుడే ఉన్నాడు ఆయన ఎందుకు నేను తెలుసుకోవాలి అహం బ్రహ్మ మహావాక్యాన్ని బ్రహ్మాహం అంటే ఉపనిషత్తులు మహానారాయణ ఉపనిషత్తులు అలా ఉన్నాయి అహమస్మి బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహో విశ్వాహ ఇలాంటి మంత్రాలు ఉన్నాయి అహం మాం మై జుహోమి నన్ను నేను నా ఎందే హోమం చేసుకుంటున్నాను ఇలాంటి మంత్రాలు ఉన్నాయి సో ఆ మంత్రాలను మనసులో పెట్టుకుని అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం అని ధ్యానం చేసుకోవాలి అహం బ్రహ్మాస్మి ధ్యానం చేసుకోవాలి అహం స్వరూపాన్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది దానికి సంస్కారపు వాహనాలను అంటగట్టదు I'm father I'm mother I'm son I'm this I'm that I'm grandfather permutable all that you are none of them all that is మిథ్యా so this is the true అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం ఇదే నువ్వు నిష్కలే బుద్ధిని సర్వ సంపర్కరహితమైన సర్వోపాధి లక్షణ విరహితమైనటువంటి ఆత్మ చైతన్యం విలీనం చేసుకో శుభం కూడా అని ఆయన తన యొక్క ఉపదేశాన్ని పరీక్ష మహారాజు పునరాహరించాలి శేషువాచ ఏతన్నిశమ్యమూనాభిహితం పరీక్షిధ్యాత్మజేన నిఖిలాత్మవిశాసనేన నిఖిలాత్మవిష సర్వము ఆత్మరూపంగా దర్శిస్తాడైన సమేన సర్వత్రా సమముగా ప్రకాశించే ఆ ఈశ్వరీయ చైతన్యాన్ని దర్శిస్తాడు ఆయన తాను దర్శించిన సత్యాన్ని ఈ పరీక్ష మహారాజు బోధించాడు ఆయన విన్నాడు విని తత్పాదమూలముపసృత్య గతేనము నా వర్షాంజలి సమిదమాహత విష్ణురాత విష్ణురాత పరమేశ్వరుని యొక్క అనుగ్రహించేది జన్మించినటువంటి ఆ పరీక్ష మహారాజు లేచి ఆయన పాదాలని కింద సాష్టాంగ నమస్కారం చేసి బద్ధాంజలి జోడించి అంటారు సిద్ధోస్ భవతా సర్వాత్మనా మీరు చాలా దయామయులు మీరు నన్ను అనుగ్రహించారు నేను సిద్ధుడనైతిని నాకు జ్ఞానం కలిగింది నాకు విషయం తెలిసిపోయింది శ్రావితో యత్యమే సాక్షాత్ నాదిని ధనోహరి ఆ పరమేశ్వరుడు యొక్క యథాత్మ స్వరూపాన్ని మీరు నాకు నిరూపించినారు సాత్యద్భుత విరమ్మన్యే భవతా దర్శితాత్మానం మీరు మీ మనస్సు ఎప్పుడు కూడా పరమేశ్వరుని నిమగ్నమై ఉంటుంది మీరు ఇలాంటి ఒక పుణ్యకార్యాన్ని చేశారంటే అది మీ విషయంలో పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏం కాదు ఎందుకంటే అజ్ఞేషు తాపత్వేషు భూతేషు యదన గ్రహ మీరు చాలా దయామయులు ఇతరులకు ఆ జ్ఞానాన్ని అందించడం అనేది మీరు అతిసహజంగా చేసేటువంటి కార్యం మీరు అందించకపోతే మేము ఆశ్చర్యపడాలి కానీ అందిస్తే ఆశ్చర్యపడాల్సిందే ఉంది దాంతో భగవంస్తక్షరాదిభ్య మృత్యుభ్యోదపి భేమ్యహం ఓ మహాత్మా హే భగవాన్ హే పూజ్య సాక్షకుడు అవ్వచ్చు లేదా వాడు తాత అవ్వచ్చు వీళ్ళు ఈ మృత్యులు ఎన్ని ఉన్నాయో వీరికి వేటికి నేను లెక్క చేయగలదు నాకు అసలు అంటే భయమే లేదు ఎందుకో ప్రవిష్టో బ్రహ్మ ఆం బ్రహ్మ బ్రహ్మ ప్రవిష్ట నేను నా బుద్ధి ఆత్మతత్వంలో బ్రహ్మయందు విలీనం చేసేసాను ఇంకా నాకు అభయమే కానీ అసలు భయమే లేదు నిర్వాణమే కానీ బంధమే లేదు దర్శితత్వయా నీవే నాకు ఆ సత్యాన్ని బోధించి ఉన్నావు కాబట్టి అసలు ఇంట్లో భయపడే ప్రసక్తే లేదు తను జాని హిమాన్ బ్రహ్మను వాటిన్యచ్చాన్య మోక్షే వచ్చారు రెండు నిమిషాలు రెండు ఇలా కూర్చోండి కొంచెం టైట్ గా కూర్చుని మేము పాఠం చెప్పేసుకుంటున్నాము ఇలా ఇలా పైన కూర్చోండి అయ్యింది కంఫర్టబుల్గా కూడా ఆయన అంటున్నాడు హే బ్రహ్మను అనుజా అనుజాతి ఇంకా టైం వచ్చేసింది పరీక్ష మహారాజుకి ఆయన ఢిల్లీలో లెక్కనిస్తున్నాడు ఎంతో సమయం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతూ కూర్చోడానికి ఎలాగో సందర్భం కాదు కాబట్టి మహాత్మా నాకు మీద అనుమతి ఇవ్వండి ఎందుకంటే ఏం చేస్తాడు అనుమతిస్తే ఏం చేస్తాడ వాటిని ఛాను మోక్షతే ఈ వాంద్రియాన్ని నేను ఇక్కడ విరమించేస్తాను ఎందుకంటే వాంగ్ మనసి వచ్చే మనహ ఆత్మని అని మనకి కఠోపనిషత్తు వ్యక్తి వాక్కున మాట వినియోగిస్తూ ఉండే సందర్భమే కాదు వంట మీద పడుకుని అలా మాట్లాడుతూ ఉండిపోరాదు వాకింద్రియాన్ని విరమించేయాలి దాన్ని మనం సో ఐ వాంట్ టు వాటిని ఎక్కడ విరమిస్తాము మనస్సు ఉపసంహారం చేస్తాము ఓకే మరి మనస్సు ఉపసంహారం చేసి ఆ మనస్సును ఏం చేస్తాం ముక్త కర్మాశయం చేత మనస్సులో ప్రవేశం ఏం ప్రార్థిస్తాం నన్ను బాగా పరిశ్రమించాలి <laughs> ముక్త కామాశయం కామములు సంకల్పములు వీటన్నిటినీ కూడా ఆ మనస్సు దరిదాపులకు రానివ్వను ఆ మనస్సును ఏం చేస్తానంటే చేత ప్రవేశ బుద్ధి ఎందుకు ప్రవేశం ప్రవేశపెట్టి ఆ బుద్ధిని ఏం చేస్తారు జ్ఞాన విజ్ఞాననిష్ఠయ భగవతాదర్శీయం క్షేమం పరం భగవత పరం సో ఆ పరబ్రహ్మ స్వరూపము ఆత్మ చైతన్యము దానికే పరమేశ్వరుడు వాసుదేవుడు ఇత్యాది నామధేయాలతో శాస్త్రం బోధిస్తోంది ఆ బుద్ధిని తీసుకువెళ్ళి దాంట్లో నిలుపుతాము అయితే ఆత్మనిష్ట దేహం ఏమవుతుంది ఎవరు హ్యాస్ హ్యాపీ సాధారణంగా దేహం పెంచింది దేహం ఎప్పుడైనా బ్రతికినంత కాలంలో అంటే సంవత్సరాలు మనం బ్రతికుతున్నామే ఈ బ్రతికిన కాలంలో ఎప్పుడైనా మన ఇచ్చిన అనుసరించి అది ప్రవర్తించిందంటే మన పర్మిషన్ తీసుకునే తాలూకు వచ్చింది మన పర్మిషన్ తీసుకుని బుల్లెట్ కొట్టుకుంటాం మన పర్మిషన్ తీసుకునే లేవట్ ఎంటెర్టీస్ ని క్రియేట్ చేస్తాం కదా ఏది మన పర్మిషన్ కొడి ఉంది మరి వద్యా మార్దుకున ఏమొనిది అవసరం అంటే ఇదన్నీ జరిగిపోవడమే వాటిలో మన పర్మిషన్ ఉందో మన ప్రమేయం లేదు మన అస్పక్షేపము లేదు అంతా జరుగుతై అంటే అప్రైట్ అనే system is photometric operated by some force ఆ ఫోర్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ అక్కడ ఉంది అక్కడ అంతగా ఉంది ఆ force that is the force which is which is taking the earth around the sun that is the force which takes the moon around the earth that force is operating this car it is operating this lever this entire psychosomatic operator is controlled run and operated by that force ఎలా అంటే కొంతమంది ఫ్యాక్టరీ కట్టి ఆపరేషన్స్ ఎవరితో లీజ్ వాళ్ళు వచ్చి ఆపరేట్ చేసుకుంటారు వీరికి ఏం సంబంధం లేదు ఆ లీజు పైసలు అమౌంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళ లోపల వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు సో ఆ విధంగా ఈ దేహాన్ని హిరణ్య ఆ శక్తిని వేరు ఆ హిరణ్య గర్భుడు ఆపరేట్ చేస్తున్నాడు సో ఈ ఎప్పుడూ నా పర్మిషన్ రావడం లేదు సో ఆ హిరణ్య గర్భుడే దీన్ని సరదాగా కూడా ఆపరేట్ చేస్తుంది లాస్ట్ మినిట్ దీన్ని ఆపరేట్ చేస్తానంటే అవును you can't do that, and you need not do that either. So, దేవుని కూడా నేను ఆపరేట్ చేస్తాడు ఆయన ఎలా ఆపరేట్ చేస్తాడు ప్రారంభ కర్మ ఒక పెరామీటర్ ఒకటి అయింది దాని ప్రకారం నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను ఆ మొమెంటం ఉన్నంత వరకు నేను నిలబెడతాను మొమెంటం దిగిన తర్వాత స్విచ్ ఆఫ్ సో దానికి మాత్రం ఉంది దీని గురించి చెల్లి చేసేది ఆలోచించేది విచారం చేసేది ఏమి ఓవర్ సో అని అని పరీక్షితమా అంటే తెలిసిందన్నమాట అర్థమైపోయింది చిత్రకము న్యాయ భగవాన్ వాదనాన్ని ఈ శిష్యుడికి యొక్క ఆ ప్రసంగాన్ని నాకేదో పాఠం ఉపయోగం అని అనుకుని జడ అనుజ్ఞాయ శుభభూయ ఎందుకంటే ఎప్పుడైనా ఎలా పోలేదు అనుజ్ఞాయ ఆయన ఈయన చేశాడు చేశాడు ఇంకేదో అక్కడికి కూర్చోడు జగావ భిక్షుభిస్తాడు వీళ్ళు లేచేప్పటికీ ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేశం మీద ఈ ముసుగులు గమనించుకుని వాళ్ళు భిక్షువి భిక్షువు కదా ఉంటాడు అతను భిక్షువే ఈ యజమాని వాళ్ళు ఎక్కింది వాళ్ళు అర్థమవుతుంది అక్కడ సో ఆయన ఈ నరదేవైన పొందే అవసరం మనకి ఒక అన్నం పెట్టాడు ఆయన పరీక్ష చెప్పి రాజర్షి ఆయన వెళ్ళిపోయాడు ఓవర్ వేరు వేరు హీవెంట్ గాడ్ అయిపోయిందండి సో పరీక్ష చెప్పి రాజర్షి ఆత్మని ఆత్మానమాత్మ అంటే ఆయన చెప్పినట్టుగానే ఆత్మ చైతన్యంలో నమస్కారం విలీనం చేశాడు పూలే ఎలా ఉన్నాడంటే ఆ గంగా నది యొక్క తూర్పు తీరము దర్భలపై కూర్చుని ఉన్నాడు కూడా నేను ఒక ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ఉన్నాడు బ్రహ్మభూతో మహాయోగి నిస్సంగశ్చంద్రవంశయ ఏ సంశయాలు లేవు దిగ్విజయ హృదయ సర్వ సంశయ అన్నట్టుగా సమస్త సంశయములకు అతీతుడై కూర్చుని ఉన్నాడు ఈ లోపల అక్షకులు వచ్చారు వాళ్ళు వచ్చిన ప్రారంభం దాటిపోయింది వీళ్ళు నడవాల్సి వచ్చింది అని బాధపడ్డారు ఆ బ్రహ్మశాపము నన్ను ప్రేరేపించింది నా అధీనంలో నేను లేను వీళ్ళు నా చేత కలవబడ్డం ఆ దేహ ప్రారంభం అయితే ఆ దేహాన్ని కలవడం నా ప్రారంభం వీళ్ళు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది అసలు తక్షకుడు పరీక్షితుని కలిగారా అనే ప్రశ్న కలిచేయడని ఓ స్టాండ్ పాయింట్ దేహము కలిచేయడం అంటారు వాస్తవంలో పరీక్షిత్తుని కలవలేదు ఎందుకని అక్కడ పరీక్షిత్తు లేడు కనుక బ్రహ్మ పరీక్షిత్తు లేడు నా రూపాలు ఎప్పుడో తెలియదు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మిలో అహం ఉండదు ఇంకా బ్రహ్మే ఉంది అహం రాజా అంటే అహం ఉంటుంది రాజా అన్నది ఎఫెండే ఇది టైటిల్ నేను ఉంటాను టైటిల్ అహం బ్రహ్మ అహం ఉండదు బ్రహ్మే ఉంటుంది తరంగం విలీనమైపోయింది ఏమైపోతుంది సముద్రమైన పరిషత్ ఉంటేనా మరి ఇది వీడు ఎవరిని కట్టినట్టు వీడు పరీక్షిత్ అని ఇంతకు ముందు జనుల చేత నిర్దేశించబడిన దేహాన్ని కలిపాడు అంటే మనం కలవాడుతున్నాడు ఏదైనా కలుస్తున్నాడే కానీ వాడికి నడవడానికి కోపం ఉంటుంది మామూలు మీద ఇస్తే దానికి కోపం వచ్చి కలుస్తుంది ఈ కోపం లేదు కోపం అంటే ఆ శాపం ఇచ్చిన ఆ బ్రహ్మస్వరూపం మీద అప్పుడు ఉంది ఆ కోపం ఆ కోపమే ఇక వీడి చేత ఇప్పుడు కనిపించింది అంతేగాని వాడికి కోపం లేదు ఐదు కారించారు కలిస్తే ఆయన శరీరంలో విషం ప్రవేశించి శరీరము ఆ సాధు సాధు ఆయన పేరు ప్రాత స్మరణీయులైన ఆయన ఎంత మానవులు తమ చర్మ జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనడానికి ఎంత పెద్ద మోడల్ పెట్టేసిందని మానవులు మానవులకానికి ఎంత పెద్ద సందేశాన్ని తీసుకెళ్ళిపోయాడు తన జీవితం ద్వారా అని మహాత్ములందరూ కూడా సాధు సాధు సాధు సాధు అని ప్రశంసించినారు దాంతో పరీక్ష సంస్మారిత ఆత్మతత్వం ఈ మొత్తం కథంతా సూత్రుడు మొదలు పెట్టాడు శ్రవణ కారణం Therefore, that ఒక యజ్ఞం జరిగింది అని మొత్తం ఎక్కువ చెప్పాను ప్రార్థన అయిన వెంటనే సో ఈ వన్ అవర్స్ క్రితం చేసిన మొత్తం మాకు టూ అవర్స్ టీచింగ్ లో సో ఆ సూర్యుడు అంటున్నాడు అయ్యా మీరు చెప్పమన్నారు నేను చెప్పాను ఆయన ఎందుకంటే చేసుకోవాలి ఆయన కూడా దర్శనం చేసుకోవాలి అలా ఇంకా సంస్మారిక ఆత్మతత్వం అయ్యా మీరు అందరూ ఆడబట్టి నేను తెలుసుకున్నటువంటి ఆత్మతత్వాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి పైకి అనుకుని దాన్ని స్మరించి సుఖాత్మని భాగ్యాన్ని మీరు నాకు కలిగించినారు అని అంటున్నాడు ఆయన సుఖ సుఖ మహర్షి శ్రవణకారులతో నేను చెప్పానంటే నేను మొదలని మీకు చెప్పాను అనుకుంటున్నారా అదే కాదండి శృతం పురాణే పరమహర్షి వక్రాత్ పరమహర్షి సుఖ మహర్షి ఆయన చెప్తుంటే విన్నా నా పురుషకారం వల్ల ఆ నిజాన్ని కొంచెం జాగ్రత్త పెట్టుకున్నాను పెట్టుకుని మీతో మీ దగ్గర మళ్ళీ వాగాను ఇదే నా పుస్తకాలు హే తత్వం విప్రాహ కర్మణ మహాత్మ్యం వాసుదేవస్య సర్వాసుఖ వినాశనం అయ్యా మహాత్ములారా మహర్షులు గొప్ప నేను సో మీరు చెప్పాను గురు సంపన్నుడైన పరమేశ్వరుడు యొక్క మహాత్మ్యాన్ని వాసుదేవుడు మహాత్మ్యాన్ని చెప్పారు సర్వ అశుభ వినాశనం ఇన్ని అమంగళాలు ఉన్నాయి అమంగళాల్లో ప్రముఖమైనది మనస్సులో ఉండే దోషాలు బాహ్యంలోనే మీద అమంగళాలు కానీ లేదు వాళ్ళే అనుకుంటారంటే అదో ఆయన దొరకడుతున్నాడు ఏమో అనుకుంటున్నాడు ఇదే అమంగళం అనమంగళం బాహ్యంలో అమంగళం అనుకుంటారు అదే అమంగళం ఆయన కాదు మీరు గుర్తు పెడుతున్నారు వాళ్ళు కొట్టుకున్నారు ఇదే మంగళం అమంగళం ఉన్నాం అవన్నీ ఏమి అమంగళాలు కావు అమంగళం అంటే హృదయంలో ఉండేటువంటి దోషాలు స్పర్ధాసుంగా తిరస్కారా సాహంకారా అది అమంగళాలు ఈ అంగరాన్ని పోగొట్టేటువంటిది మరి బాధ్యములైన అమంగళం అంటే అవిపోతాయి ఇవి ముందుపోతే వాటితో పాటు అవిపోతాయి సో సమస్తములైన అమంగళములను పోగొట్టేటువంటి ఈ వాసుదేవుని మహాత్మ్యాన్ని నీకు నియమాలు నేను స్మరించుకోగలిగాను సామాజిజోదీప్యానందతే ఒక సద్బ్రాహ్మణుడు గురుకుల వాసం చేసి వీటికి ఎదురు స్థానం ఆ పర్వ అధ్యయనం చేసి వాటిలో చెప్పిన కర్మాలన్నీ జ్ఞానిస్తుంది అక్కడ ఉపాసనలన్నింటినీ చేసి అక్కడ జ్ఞానాలన్నింటినీ పొందితే ఎంతటి మహాఫలం వస్తుందో ఈ భాగవత సంహితని అధ్యయనం చేయడం శ్రవంగా శ్రవణం చేయడం వలన అందరి గొప్ప ఫలం ఉన్నది కలిమల సంహతి కాలమే కలికాలంలో ఉండే ఈ దోషాలను పోగొట్టుటకు ఆ పరమేశ్వరుడు ఆయన యొక్క కీర్తి చాలా పెద్దది కామబాణము వంటి మందు ఎందుకంటే కలి అంటే కళ అనుకోవడం కలి అంటే మీరు మరొక మరొక అనుకున్నారు ఇప్పుడు తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటున్నారు అది కలి తర్వాత దేవాలయంలో పూజారి బయట నిలబడ్డ భక్తుడు దెబ్బలాడుకుంటున్నారు అది కలి అయితే ఇద్దరు పూజారులు దెబ్బలాడేసుకుంటున్నారు సో ప్రజా రాజు దెబ్బలాడుకుంటున్నారు కలిసి ఈ విధంగా ఎవరు కలిసి పనిచేయాల్సి ఉంటుందో by nature of they positions తండ్రి కొడుకు ఉంటాయి పర్టికులర్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ అలాంటిది ఆ రిలేషన్షిప్ యొక్క పవిత్రతని వాల్చి వాళ్ళు వెళ్ళాడుకుంటున్నారంటే దాని పేరు కాదు కళాహము కలి కళాహ కరెంట్ కరెంట్ ఇలా రెండు కొమ్ములు ఉంటాయి ఎక్కడ ఉంటాడు ఉంటాయని అనుకునేను సో ఈ కలహము కలహం ఎందుకు వస్తుంది ఏ అయిన రాగద్వేషం గుణం కలహం వస్తుంది ఈ కలిమలము అంటారు ఈ కలిమలము పోగొట్టేటువంటి చరిత్ర ఆ పరమేశ్వరుడు యొక్క శ్రీహరి యొక్క చరిత్ర ఆ నామము అని ఎవరైతే దీనిని పఠిస్తారో ఈ ప్రసంగంలో మనస్సును అర్థం చేస్తారో వాళ్ళలో కలిమలము ఉండదు బ్రహ్మేంద్ర రుద్ర మరుక నిరూప ఇంద్రుడు రుద్రుడు సమస్త దేవతలు కూడా ఆ దివ్య స్తోత్రాలతో పూజిస్తూ ఉంటారు వేదై సాంగ పదక్రమోపనిషదై సామగా సమవేదములను పండించే మహాత్ములు ఇతర వేదవేత్తలు సంహితలు పదాలు క్రమాలు ఉపనిషత్తులు వీటినన్నింటినీ కూడా గానం చేసి ఆ పరమేశ్వరుడే స్థుతిస్తూ ఉంటారు మనసా పశ్యంతి యోగులు కళ్ళు మూసేసుకుని శ్వాసను నియంత్రణ చేసి ఆ ఉదయ సమయంలో ఆ పరమేశ్వరుడే ధ్యానం చేస్తూ ఉంటారు బయట వీళ్ళు పైకి పఠిస్తున్నారు కాబట్టి వీళ్ళ దేవుడు లేరు లోపల ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దేవుడు లేరని మీరు అనుకోకండి ఒకే పరమేశ్వరుడు దేవాయ తస్మై నమ ఆయన యొక్క స్వరూపాన్ని ఇంకా తెచ్చుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అంతటి దుర్లభమైనటువంటి స్వరూపము కేవలం జ్ఞాన లక్ష్యము అటువంటి ఆ పరమేశ్వరునకు నమస్కారము గాక ప్రాష్టం దశ సాహస్రం శ్రీ భాగవతం ఇచ్యతే ఈ భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి మహాత్ములు గారు మొత్తం పతంజలి శ్లోకాలు దాన్ని పూర్తిగా గమనించుకుంటారు సర్వ వేదాంత సారంగత ఇక్కడ దీంట్లో సాపిస్తూ సర్వ ఉపనిషత్తుల్లో చెప్పిన సారంతా ఇక్కడ చెప్పారు ఏమిటంటే ఉపనిషత్తుల్లో చెప్పిన సారంతా ఇక్కడ చెప్పారు ఏమిటి ఆ సారం ఒక బ్రహ్మాత్మైకత్వ లక్షణం అసలు అని లోకల్ అనాంబిగ్యువస్ ప్రెజెంటేషన్ బ్రహ్మ ఆత్మ ఈ రెండింటి యొక్క ఏకత్వము అనే రూపంలో ఆ ఆకారము కలదు లక్షణం అంటే ఆ రూపం ఆ సారం యొక్క రూపం అంటే దాన్ని ఈ పురాణంలో బాగా ప్రతిపాదించినారు ఈ భాగవత రసము అనే అమృతంలో దృష్టిని పొందిన వాడికి ఇతర ముందు తృప్తి కలగదు ఎందుకంటే భాగవతం అనే అది చాలా మధురమైనది మధుర దక్షిణ పూర్ణమైనటువంటి గ్రంథం అది భాగవతం పేరు చెప్తే జనులు ఆ తీయనీటికి చేప ఎక్కినట్టుగా వచ్చేస్తారు అతను అంటే రాముడి మరి ఎలా పీపుల్ వస్తారు నేను లోన్ బాగా భాగవతం లోనంటే దాంట్లో అంతటి మాధుర్యం ఉన్నది శ్రీవద్ భాగవతం పురాణం అమలం సో అసమైన కైవల్యైక్య ప్రయోజనం భాగవతంలో ప్రతిపాదించే వస్తువు టాపిక్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటో తెలుసిన అదిగో ఆ బ్రహ్మాత్మ అనబడే వస్తువు ఓకే ప్రయోజనం ఏమిటి ఇతర ప్రయోజనాలు ఏవో కొన్ని ఉంటాయి అమరాష్ట్ర సిద్ధ పితరస్య ఉత్సాహాన్ని అని దుర్దేవతలకు మీరు పద్మాలిస్తూ ఆ నీళ్లు చెట్టు మూడులో అనుకోండి ఆ చెట్టుకి నీరు అందుతుంది వాళ్ళ ఇతర లౌకిక బంధనములు తప్పగా లభిస్తాయి కానీ పరమ ప్రయోజనాన్ని మనం విస్మరించాలి సో అది పరమ ప్రయోజనం సో రాష్ట్రపత్యాం పౌర్ణమాస్యాం అని ఇలాగేవో కొన్ని విషయం చెప్పారు ఇవి భారతాన్ని బోధించడానికి ఆరంభించడానికి గురించి పరిస్థితులైన అధ్యయనంలోని మనం పౌర్ణమాస్తి నడుపున ఆరంభించాం so so that is how fitted in to that situation సర్వవేదాంత పారంగత శ్రీ భాగవతం సో ఇది ఈ రసాన్ని పాలన చేసిన వారికి వాళ్ళ బలాన్ని రచితాలను సో మంచి విజయమైన పదార్థం తిన్నవాడు పొలానికి సూచించినాక ఇంకా మామూలు రోడ్డు పక్కన కాబట్టి కాదు సంథింగ్ లైక్ ప్రియము అంటే వైష్ణవులు అనేవారు గురుకున్నారు వాళ్ళకి ప్రియం ఉంటుంది వైష్ణవులకు ప్రియం అంటే వైష్ణవానం ప్రియం విష్ణు భక్తానం ప్రియం ఓకే అయితే ఇప్పుడు ఇంతవరకు ఈ మొత్తం హైందవ తత్వశాస్త్రం యొక్క సాహిత్యంలో ఫోర్మోస్ట్ విష్ణు భక్తులు ఎవరో చెప్పండి అని మీరు నాకు అడిగితే నేను సోపపత్తికంగా సప్రమాణంగా మీకు నిరూపించి చెప్పగలను ఇప్పుడు ప్రస్తుతం నిరూపణ లేకుండా ఉంటే మా పేరే చెప్పేస్తున్నారు ఎవరంటే శ్రీ శంకరాచార్య వారు మొత్తమే ఇష్టపడరు అంతకంటే గొప్ప వైష్ణవులు ఇంకోవాలి పుట్టలేదు ఈ పేరు పుట్టకూడదు మీరు భాష్యాడుతున్నాను నేను మీకు ఆవశ్యకమైన నిరూపించి చూపిస్తాను సరే సో ఆ మాట చెప్పేస్తే మీ సందర్భమైంది వైష్ణవులు ఎవరో తెలుసుకోండి మావాడు వైష్ణవులు ఇంకా మాకంటే వేరే వైష్ణవులు ఎవరు ఉన్నారు సో వైష్ణవులు అంటే విష్ణు భక్త ఎస్మిన్ పారమహంస్యమేతదఖిలం జ్ఞానం పరం గీయతే దీంట్లో ఈ జ్ఞానం అంతా కూడా గొప్పగా దానం చేయలేదు జ్ఞానము పారమహంస్యం ఇంకా సర్వసంగ పరిత్యాగం వరకు తీసుకెళ్ళిపోయేటువంటి జ్ఞానము సో అది ఇక్కడ ఏ జ్ఞానం చేయబడేది జ్ఞాన విరాట సత్య సహితైంది నేను వెరీ బిగినింగ్ లో మీకు మనం చేశాను భాగవతంలో జ్ఞానము వైరాగ్యము భక్తి ఈ మూడు నిజంగా ప్రతిపాదించగలగాలి సో అలాంటి ఇది సత్వం విపటం విచారణ పర ప్రత్యా విముఖ్యేనర దీన్ని శ్రవణ చేసి దీన్ని పఠించి స్నానం చేసినటువంటి మానవుడు మోక్షాన్ని పొందుతారు నమస్తస్మై అని భరస్సుడికి పెద్ద గభీరమైన భరస్సుడితో సింపుల్ భరస్సుడు చాలా తక్కువ మనస్సులు చెప్పేస్తారు ఇంకే ఇది శాస్త్రంగా పేజీల తర్వాత పేజీలు చెప్పాలి సింపుల్ గా చెప్పేస్తారు నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షినే ఆ విశేషం భగవతే వాసుదేవాయ వాసుదేవ భగవాన్ నమస్కారం నమస్కారం ఈ చోటు చూసారేమో సాక్షి సాక్షి అంటే ఎక్కడ అక్కడ ఉండడం సాక్షి సాక్షి అంటే మీరంటే బాబు ఆత్మరూపుడు ఆ విశేషణం it brings external Ishwara into your internal system ఇది వెరీ మచ్ ఇన్ ఇంట్రెన్సిక్ ఆ సాక్షి నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షి ఇదం కృపయా తస్మై జాతి శిక్షే ముముక్షవే ఈ భాగవతాన్ని అక్కడ మొట్టమొదట ఆ నిరంజన నిరంజనంగా పరమేశ్వరుడు అనుగ్రహించినారు యోగీంద్రాయ శుకాచార్యుడు యోగీశ్వరుడు ఆయన నమస్కారం దేవుడు ఆయన ఏం చేసేటంటే సంసార విష్ణురాతమూ చెప్పారు సంసారం అనే తత్వం చేత తత్వం యొక్క కాటుకి ఆ కాటులకు బలి కాకుండా పరీక్షితుని రక్షించున్నారు మరి అసలు రక్షకుడనే భావం నుంచి రక్షించలేదు సంసారం అనే భావం పడకుండా పరీక్షితుని రక్షించున్నారు మరి తక్షకుడు ఏంటి తక్షకుడు దేహాన్ని దేహానికి ఆత్మ దానే కాదు ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే కారణ వంశ్యాం అష్టాదశ ప్రహస్తికాయాము సాధికాయా పదిహేనెనిమిది వేల శ్లోకములతో కూడిన సాధిక అంటే నేను మొదటిలో శిఖాక్షణకు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అని ప్లాన్ చేశాను శ్రీ వ్యాపిత్యా వ్యాస మహర్షి శ్రీ హయక్ వ్యాస మహర్షి గారు చేయబడినది శ్రీ హయగ్రీవ బ్రహ్మ విద్యాయా అంటే హయగ్రీవ అవతారంలో నేను చెప్పిన అవతారంలో బ్రహ్మవిద్యే దీని ఎందు ఒక కథాకుండా అనేక అంశములు జోడించి బోధింపబడినది కనుక దీనికి హయగ్రీ ఒక బ్రహ్మవిద్యార్థి దాంతో పాదశస్కంధే ఆచరిస్తాము సో ఈ ఈ గ్రంథాన్ని నేను బోధించేప్పుడు నేను శ్రీధరాచార్యుని యొక్క వ్యాఖ్యను ఎప్పుడు సండే అవసరం అలా ఉండేదాన్ని కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం చేత ఆ కఠినమైన శ్లోకాలను నేను తెలుసుకుని చెప్తాను అధరాత్మధనాత్మంతు దేహంకు శరణాభిషకం మంగళం కోసమే కాయం అనంత గుణాత్మని చక్రవర్తి సముదాయం ఆత్మభూమాయం కాయేన వాచాముసేన వాధ్యాత్మనా ప్రకృతే స్మరాయ సో ఆ అరుణమయం కుమార్ గారు వారు పాపాశ్రమించడం ఈ సప్తాహం జరగాలని వారు కోరారు అది కేవలము ఒక పురుష సంకల్పం చేత జరుగుతుందని నేను అనుకోను నాకు అనుభవంతో చెప్తున్నాను ఇలాంటి పెద్ద కార్యాలు యజ్ఞాలు ఈ యజ్ఞాలు ఎవరో కొంతమంది నాకు అవుతుంది నాకు బుద్ధి ఉంది మా దగ్గర ధనం ఉంది నేను చేసేస్తా అంటే వారి రోజు కేవలము ధనము బుద్ధి ఓపిక సో వీటి చేతను నిర్వర్తింపబడి కావచ్చు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేక రూపాలలో ప్రకటమై అనేక మందిని ప్రోత్సాహపరిచి అనేక మంది యొక్క యోగదానం వల్ల యజ్ఞం నిర్వహింపబడుతుంది ఒక్కొక్కళ్ళేమో వంటలు ఉండాలి మరొకళ్ళేమో వండుతారు మరొకళ్ళు వాస్తారు దానికి కావాల్సిన వ్యర్థాలను మరొకళ్ళు సమకూర్చారు చెప్పి వాడు ఉంటారు ఇది వాడు వాడు ఇది వాడు చాలా ప్రధానమైన పాత్ర ఉన్నాయి ఇది వాళ్ళు లేకపోతే వ్యక్తిలకేమో కుర్చీలకి పాఠాలు వక్త శ్రోతలు అధీనమై ఉంటారు శ్రోతలకి అధీనం వక్తకి బ్రహ్మలంటే శ్రోతలే బ్రహ్మం వాళ్ళే బ్రహ్మ మనం బ్రహ్మ ఎందుకంటే వాళ్ళ వక్తృత్వం వద్ద శ్రోతలనేది అధీనమై ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో యోగదానం మంచి నీళ్ళు అందించేవాళ్ళు సో ఇంకే పేర్లను చెప్పుకుంటూ పోతే అంతా లేకుండా వస్తుంది సో పాపం వాళ్ళతో ప్రేమతోటి ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉండేవారు నేను కూడా అలాగే నాకే ఉంటూ ఉండేవాడు అసలు వస్తువులతో ఉండేది వస్తువులైనందుకు నేను గుర్తించడం విచారించడం చెట్లు అయిపోయినందుకు ఇది చేసేసింది ఎందుకంటే ఈశ్వర అనుగ్రహం చేత ఈశ్వర సంకల్పరూపంగా మాత్రమే నిర్వహింపబడేటువంటి సాధ్యం సో సో ఈశ్వరుని యొక్క అనుగ్రహం బాగుంది I enjoy I I enjoy ఎందుకంటే శ్రోతలు కేవలం మొదలైన శ్రోత మొదటి రోజు ఏ ముఖాలు నాకు అదే ముఖాలు డిస్ప్లే అట్లే సంస్కృతి మరి ఏం కమింగ్ బ్యాక్ అది ఎక్స్పెక్టెడ్ మీరు day after day hour after hour మీరు ఇక్కడ కూర్చొని ఇస్తుంటే సో సంస్కృతి మీరు అండర్స్టాండబుల్ కనుక మీరు అందరూ ఫ్రెండ్ కూడా విన్నారు వారితో చక్కటి హాస్పిటాలిటీ ఆశించాను ఇవన్నీ చేశాను మీ అందరి స్నేహాన్ని మీ అందరి అనురాగాన్ని నేను వారం రోజులు ఉత్సాహిగా పరమేశ్వరుడు సర్వభూతాలకు సకల కళ్యాణములను చేకూరుతున్నాక శాంతి శాంతి శాంతి